श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ఎందరో మహానుభావులు వారిలో శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు అగ్రగణ్యులు ప్రపేదిరే ప్రోక్త జన్మ విద్యా జన్మాంతరమునందలి సకల విద్యలు అప్రయత్నంగా ఆయన్ను ఈ జన్మలో వరించాయి శ్రీమద్ అజ్జాడవారు సంగీత సాహిత్య కళా సుధాసాగరులు శాస్త్రసార పారావార పరీణులు సకల కళా ప్రపూర్ణులు ఈ రెండు వేల పద్నాలుగులో ఆయన గారి నూట యాభైవ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం వారి కాశీయాత్ర శతజయంతి కూడా ఈ సంవత్సరమే అవటం సముచితంగా ఉంది ఆదిపట్ల నారాయణదాసు గారు అనగానే ఎవరికైనా వెంటనే స్ఫురించే విషయం హరికథ ఒక్కొక్క మహాపురుషుడు కారణజన్ముడై దేనికోసం అవతరించాడో ఆ పనిని లోకమంతా మెచ్చేటట్లుగా సంపూర్తి చేస్తాడు శ్రీ నారాయణదాసవర్యులు వల్ల హరికథా ప్రక్రియ ప్రజలకు సన్నిహితమై నవవిధ భక్తి మార్గాల సమాహారమైంది అద్వైతానుభూతికి సోదాహరణమైంది అందరికీ సమాశ్రయమైంది రసహృదయుల గుండెల్ని తట్టి దగ్గరి చుట్టమైంది ఎందరెందరికో భుక్తిముక్తిదాయకమైంది భక్తజనుల హృదయాల్లో సప్తస్వరాలు మీటి ముక్తి మార్గాన్ని సుగమం చేసింది హరికథా కాలక్షేపంగా కాలుణ్ణి దూరం చేసింది రాగతాళాలతో రాగద్వేషాలను దూరం చేసింది రసమయమై రసానుభూతుల్ని కలిగించి సంగీత సాహిత్య సమ్మేళనంగా సరస్వతీదేవిని ప్రత్యక్షం చేసింది హరిహరుల్ని సేవించి తరించటానికి హరికథా మార్గాన్ని సుగమం చేసి హిరణ్మయ విరాజితం చేసింది శ్రీ దాసుగారి హరికథ జనసామాన్యానికే కాక పండిత ప్రకాండులకు కూడా అమితమైన ఆనందాన్నిచ్చేది వారి హరికథలన్నీ భగవత్ సంబంధాలు భక్తి వైరాగ్య నీతి బోధకాలు అష్టాదశ విద్యా రహస్యాల్ని బాగా ఆకళించుకొని సకల శాస్త్ర పారంగతులై సకల కళా ప్రియభావుకులై హరికథా ప్రక్రియను సాంద్ర కళా కేంద్రంగా నవరసాలకు నిలయంగా తీర్చిదిద్దిన హరికథా శిల్ప సామ్రాట్టు శ్రీ ఆదిభట్ల హరికథలతో దీటుగా ఆయన శతక సృష్టి కూడా చేశారు శ్రీ దాసుగారి అద్భుత రచన శ్రీ రామచంద్ర శతకం ఈ శతకంలో ఆ మహామహుని పాండితి ప్రకర్ష వేదాంత విజ్ఞానం పరిస్ఫుటంగా గోచరిస్తుంది శ్రీరామచంద్ర శతకంలో భాష ఉదాత్తం భావం గాంభీర్యం విషయం అద్వైతం సకల వేదాంత సమన్వయ సంపుటి ఈ శతకం అద్వైత సారంగా శ్రీరామచంద్రుడి పరబ్రహ్మతత్వాన్ని సహజ సుందరంగా సంపుటీకరణం చేసి మంత్రపోతం చేశారు ఇది శ్రీరామచంద్ర మకుటాలంకృతం ఆదికవి వాల్మీకి మహర్షి విరచిత సంపూర్ణ రామాయణ కథా హృదయాన్ని ఆదిపట్ల వారు రామచంద్ర శతకంలో నిక్షిప్తం చేశారు ఆదికవి రామాయణమే ఆదిపట్ల రామచంద్ర శతకంగా అవతారం దాల్చింది శ్రీమద్ అజ్జాడ ఆదిపట్ల దాసు గారి సంస్కృత రామచంద్ర శతకాన్ని సరళమైన తెలుగులో వివరింప యత్నించి శ్రీ రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు శతధ సఫలీకృతులైనారు తెలుగులో కూడా అజ్జాడవారే రచించిన అనుభూతిని కలిగించారు సహృదయ ప్రమాణం రామచంద్ర శతకంలో సర్వం కలివిదం బ్రహ్మ సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ ఈ ఉపనిషత్ వాక్యాల సమన్వయం జరిగింది శంకర భగవత్పాదుల వారు సూత్రీకరించినట్టు మోక్ష సాధన సామాగ్ర్యం భక్తిరేవ గరీయసి అద్వైత సిద్ధికి భక్తి మార్గమే సర్వోత్తమం అన్నదే శ్రీ దాసుగారి తాత్పర్యం శ్రీమదజ్జాడ ఆదిపట్ల నారాయణ దాస విరచిత రామచంద్ర శతకాన్ని శ్రద్ధాభక్తులతో శ్రవణం చేద్దాం రామచంద్ర శతకాన్ని మీకు వినిపించే అదృష్టానికి మోసుకున్నది తెనాలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గోలి వెంకట సుబ్బావధాని సీతారామమ్మల కుమారుడు డాక్టర్ గోలి ఆంజనేయులు అహంభో అభివాదయేత్ శ్రీమద్జాడ ఆదిపట్ల నారాయణదాస కృత తెలుగు శ్రీరామచంద్ర శతకం సమస్తామర దేవతాగణ సంస్తుత్య దివ్యచరిత క్రుద్ధరక్షోగణాసు వీరుల్లవిత్ర అవనిజాత కళత్ర దయా సముద్ర రమ్య గుణసాంద రక్షింపు రామచంద్ర దీనుడను దుష్టమతి మూఢ మానసుండ పావనుడవీవు విదుడ వార్తావనుడవు ఎదురులేరయ్య రక్షకులీవు దక్క రమ్య గుణసాంద్ర రక్షింపు రామచంద్ర రమ్య గుణసాంద్ర రక్షింపు రామచంద్ర ఆర్తుడనునే మహానందమూర్తివీవు ముగ్ధుడను నేను నీవు విదగ్ధమతివి పాపహర్తవు నీవు నే పాపకర్త రమ్య రమ్యగుణసాంద్రరక్షింపు రామచంద్ర రక్షింపు రామచంద్ర బాలురకు రోదనం బిచ్చు బలమటంచు ఎరుగుదువు నీవు ననుగావనేగుదెమ్ము తెలియునా తప్త చిత్తంబుదేవ నీకు రమ్య గుణసాంద్ర రక్షింపు రామచంద్ర రమ్య గుణసాంద్ర రక్షింపు రామచంద్ర ఆపదార్తుడ సంసార కూపగతుడ ఉద్ధరింపంగ గానరాడుండు దేవుడి ఉదక్కంగ నా తప్పులెల్ల సైచి రమ్య రక్షింపు రామచంద్ర ప్రకృతి చపలంబ తృప్తంబు పాడు మనసు తిరుగు దుఃఖాల వాలమై దీనగతిని నీదు నామంబు స్మరయింపబాదుగొల్పి నా మనము దుష్టి నుందించు రామచంద్ర దోషములొక లాగుచుండ పానమున్ జూదమున్ స్త్రీలు పట్టికొలువ దేహమాత్సర్య గర్వంబు త్రిప్పుచుండ నా మది చెలించుగట్టుమో రామచంద్ర చూపులన్యంగనాశక్తి పాపదములు తృప్తి తీరదు ధనమంత ప్రాప్తమైన మంచివారిని వంచింప మనము పొంగు భూమి నాబోటి కలుడేడి రామచంద్ర వంచితుడను అల్ప ವಿಜ್ಞಾನ ವಶತ ನಿಂಗಿಸೀಮವಲೆ ఇంద్రియముల ద్వేషించజరయు బోయ రుచి నశ్వరంబైన కాయమందు రక్షకుడవి వెననుగావ రామచంద్ర పోయి నిసుమమంత ఇనులేక భూరి బలము వ్యర్థమగు తృష్ణ ఇప్పుడు కేవలము మిగిలే త్వత్పదాబ్జాత సేవామృతంబునసగ బ్రతుకునట్టుల జేయుము రామచంద్ర ఏను నాదను నజ్జాసనన్నినాళ్ళు సంచరించుచు సౌఖ్యంబుగాంసనైతి బోవునే నీదు కృపలేక బుద్ధి ఏమి కృపజూపి రక్షింతో రామచంద్ర ముదిమి తలకెక్కె బలమెల్ల మున్నపోయే అర్ధభోగానురాగంబులతిశయిల్లే విధియు ప్రతికూలమయ్యని వెతలతో విరామమిరుగని నను బ్రోవు రామచంద్ర ఆత్మదిధ్యాసితవ్యమంచ ఆత్మనిరిగి విశ్వసించిన భక్తుల విధమునరసి శరణదాత వటంచును సకల లోకరక్షకుడవంచు నినుగొల్తు రామచంద్ర ఆకసంబున నీలిమయట్లు సుక్తికంబునెన్ వెండివోలె జగంబుతోచు నీపయిన్ సచ్చిదానంద నిర్మలాత్మ రక్షణీయుని ననుగావు రామచంద్ర తెలిసినట్లుండునేమియు తెలియకున్న పుణ్యునిగనింతునే దురాత్ముండనయ్యు లేదు స్వాతంత్ర్యమున్నట్లు లీలదలతు లజ్జలేద బలుండను రామచంద్ర వాడు తోచు వివర్త దృష్టి దిలియు తత్వంబు సంవృత దృష్టికతవ నిర్గుణాత్మా భవల్లీల నిఖిల జగము నుండు నిత్యము రామచంద్ర నీ అనుగ్రహముసిమంత నెగడనట్టివాని కబ్బునే యద్వైత వాసనర్ధి తెలియు తత్వంబు అపవాద దృష్టి వలన రాజమార్గంబు సుమ్మది రామచంద్ర గుప్తమౌ నాయ విద్యావకుంఠనము తొలగెనా నేను నీలోన గలయలేనే लशुष्कवेदान्तपुगोलयीबु प्रभुववे किं करुडनु रामचन्द्र चपल हृद्वेद्य हृद्वेद्यवेदान्तशास्त्रचयमु मानसातीतवस्तुप्रमाणमगुणे चालु मी बाह्यजिज्ञासवालकम्बु రక్షణము సేయమిప్పుడే రామచంద్ర ఎట్లు భావించు మనము తానట్ల ఎగును చిత్తమే మూలమీ విశ్వచిత్రమునకు నేను మనమున కది నీకు నిపుడు లొంగు రహినయస్కంత నిగ్రమై రామచంద్ర కలియునేన్ వక్రరేఖలు కడల తుదల భిన్న వేదాంతవాక్కుల భిన్నములగు వ్యర్థమీయత్నమంత సౌఖ్యంబు కొరకు నీ మనసు కోపనట్టిది నీ మనసు కొప్పనట్టిది రామచంద్ర అగు ప్రమాణమునాగమ మహితంబు అగు ప్రమాణమునాగు అనుప్రమా అగు ప్రమాణమునాగమగు హితంబు అగు మహర్షి కృతంబగు ఆప్తవాక్కు కాని నే నముదును భక్తి కలిత వచనరాజినే నిక్కమనుచును రామచంద్ర అర్ధమిరుగని వేదంబు వ్యర్థమట్లు భక్తిహేనుని శాస్త్రంబు ముక్తిదంబే దయయు సత్యంబు నిర్మల తావకీన నామచింతనమే ముక్తి రామచంద్ర శాస్త్రవాదంబులకు తుది జాడలేదు చరచు నమ్మకమును గూడ చిర విమర్శ నీవు నేనను మాటయు నీతి బాహ్యమీ మహిన్ భక్తి చాలు రామచంద్ర తెలివియున్నంత వరకు నీ దివ్యభూత పంచకాత్మక విశ్వమే పరమ సత్యమద్ది వెడలిన అపశిష్టమైన నీవే ప్రాజ్ఞరూపుడవైయుందు రామచంద్ర నీదు ననుకంపని సుమంత నాదు కొనక నరించు సుఖయత్నమునకు ఫలము వ్యర్థమే ఏను యంత్రము యంత్రివేవు రక్షగా వింపు త్వదధీను రామచంద్ర ఏను గలనను నమ్మిక ఎట్లు గలదో నీవు గలవని ఇట్టులే నిశ్చయింతు కారణము లేక కార్యంబు గలుగునయ్య భూమి తొలి కారణము వీవు రామచంద్ర జాగృతిని దృష్టమగునది స్వప్నమందు సుప్తిలో తోచునదియు సుషుప్తియందు కానరాది జగంబంత కల్లగాదే భామహిత ఈ ఉదక్క శ్రీ రామచంద్ర శుద్ధ హృదయాన వెలుగందు జ్యోతి బీజమందు జనయించు కార్యంబవగుదువీవ సగుణుడవు నిర్గుణుండవై సాక్షివేవు రమ్య విజ్ఞానమయ రూప రామచంద్ర ఉండు దరగ సముద్రాన నుండదబ్ది తరగలోనట్లు నీ పయిందనరు జగము లేవు నీవందు నినుగనలేరు భువిని రమ్య మాన ప్రమేయాత్మ రామచంద్ర శంకల నొసంగునాగమాతంకదంబు दानधर्मदयाभक्तिदाहकम्बु शुष्कतर्कम्बुदानिने जोडभक्ति स्वामि निनुगल्तु सततमु रामचन्द्र चकितसीताव्रवाळोष्टचञ्चरीक अङ्गजारातिध सुररण्याग्निकल्प సతతము రామచంద్ర చకిత సీతావ్రవాళోష్ట చంచరీక అంగజారాతిథ సురరణ్యాగ్నికల్ప మార్య కౌశిక మౌని పాదాబ్జతుల్య మౌ మనోజ్ఞముని చూపు రామచంద్ర జానకీ గండమొకసారి సంస్పృశించు మారుతాత్మజు శిరమకతూరి ముట్టు శస్త్రమును బట్టు నొకతరి శత్రునంప నీ మహిత బాహువును దల్తు రామచంద్ర అమృత కిరణము సద్భక్త కుముదములకు ధరణి బింబంబు రాక్షసద్వాంతమునకు వేద నిశ్వాసములకిల్లు నిదుమోము నేను తలదుము సతతము రామచంద్ర ఎంతవరకి అహంకారమంతరింప అంతదనుకను నీ తత్వమరయలేను నిన్ను దర్శింపనహము తానన్ను వదలు ఏమి గతిగాంచి నిన్ను జూతు రామచంద్ర ముద్గరముతోడ నభమును మొత్తునట్లు తర్కమున తత్వమరయుట కర్కశంబు తత్వమిరుంగుటకి శూన్య తర్కమేల ప్రబల భక్తియ చాలు శ్రీరామచంద్ర ఇచ్చదవు కర్మముల బట్టి ఇష్టఫలము ప్రకృతిచే కార్యజాతంబు ప్రభవమందు సత్యమీ ఒక్కరుండవి సకల జంతుగ్రామమునందు వెలుగొంది రామచంద్ర లోకములనుద్ధరింపంగ నాకులపడీవు భరించు దుఃఖంబులన్నమదినీ కారు కన్నీరు కడవలై కనుల వెంట రాదు సంతోషమిసుమంత రామచంద్ర నిర్గుణుండవు సాక్షివి నిర్ద్వయుడవు లేదు నీకంటే సవ్యంబు లేదటంచు నిత్యమిరిగియు దుఃఖాన నెరియుచుంటి ఏమి చేయుదు రఘువీర రామచంద్ర స్వభావముల్ గ్రహగతులును జక్కనాలోచనము చేయనొక్క విషయమవగతంబగుని విశ్వమంతటికిని స్రష్టవివంచు నిక్కము రామచంద్ర అర్థమొక్కటే యనిత్యమిథ్యాత్వములకు నిర్గుణత్వ స్వతంత్రత్వ వర్గమునకు సంగమేలేని నియందు సక్తయగుచు ప్రకృతి నియమించునన్నింటి రామచంద్ర రామచంద్ర నీదు సంకల్పమావంత నెగడకున్న జేయమానంగ జీవింప జేతనగునే కోతివల నిన్ను వదలక యాతనబడ ఏమి హేతువు నను వీడ రామచంద్ర అసలు తెలియదు సూక్ష్మదేహ ఆత్మ ఎరుగనగును వ్యర్థమీ జ్ఞాన వైరాగ్య వైభవేచ్ఛ రక్తి నినుగొల్తు నాసక్తి రామచంద్ర ఎందున జాగ్రత్ సుషుప్తులందు ఎందు సంతతంబు మనమయస్కాంతమును జుట్టు ఇనుమువోలే రాజిలున్ స్వేచ్ఛ విడనాడి రామచంద్ర తానిపించు సుఖంబున్నగతిని తుదకు పెరుగుచుండును దుర్భరాప్రియ సమేత అస్వతంత్రము సంసారమగును విత్తుభ్రాంతికిన్ దాని దప్పింపు రామచంద్ర హస్తములకగు ఫలము త్వదంఘ్రి పూజ కనుల కబ్బు ఫలము నీ తనువుగనిన త్వత్పదాబ్జాత భక్తియ తగుఫలంబు ప్రాణులకు పుట్టువందున రామచంద్ర గుణము వీరౌని గుణి కంటే కొంచెమైన దృక్కు దృశ్యంబునొక్కటై తెలియబడదే విశ్వమేనౌదు నింకేల వేరుత్రోవ రక్తి వినుచుందు నీ కథ రామచంద్ర కోర నమస్నస్కతన్ కోర నమనస్కతన్ ముక్తిగోర నిపుడు కోరనేనాడు సన్యాసి గుణగణము కోర రాజ్యంబు భోగంబు కోరుకుందు कामदम्बगुनिरूपु रामचन्द्र मरुत्सूनु संवाहितं मौनिवन्द्यं वायुपुत्रकराब्ज संवाहितम्बु स्पर्शमात्राबलीकृतचारुशिलमु पुष्परसभूतगङ्गं मुक्तिदं रम्य త్వత్పాదమునుజుహూతు రామచంద్ర బహువిధంబుల భాసింపవలెనటంచు మాయచే విశ్వమును చేసి పాయకందు జొచ్చి ఎంటక క్రీడింతు సూక్ష్మగతిని నీ మహిమనెన్నతరమౌనే రామచంద్ర విశేష చర్చ కంటి లోకానుభూతిని వింటినుడల మాతమేయంబు మానంబు మాన్యచరిత రాముడేయంచు నెరిగితి రామచంద్ర జడము పంచాత్మకంబగు జగముదెల్ల త్రిగుణముల చేత నీ చుట్టూ చుట్టు తిరుగుచుండు శాసనము చేయుదువు దాని సాక్షివయ్యు భూమిజ ప్రాణనాయక రామచంద్ర భిన్నమతములనందిన పెద్దలందరూ ఆస్తికులుగాని మరి నాస్తికాగ్రసరులు కాని దేనిని వర్ణింతృ పూనిమతిని భూమ నివగ రామచంద్ర కలదే మద్భిన్న వస్తు ఒకండు విశ్వమంతయుంగల్లయనుడు అద్వైతవాది కూడా దుఃఖంబు మాకంటె గొనగలేదే ప్రాజ్యముగ నిజ్జగంబున రామచంద్ర మూడు దశలందు నేనుందు మూఢుడనై లేదు స్వాతంత్ర్యముక్కింత నాదు మదికి స్వేచ్ఛగా సంచరింపంగ చింతగలదు సేమమే గతి గల్పింతు రామచంద్ర జీవితము సర్వులకును చింతావిలము అస్వతంత్రము భ్రాంతికి ఆలవాలము అట్లుగాకుండా సుస్థిరమగుచు దుఃఖరహితమగునట్లు చేయుము రామచంద్ర సదసదాత్మిక గుణమయి జన్మహీనమాయను కాంత త్వదధీనమైతనర్చు స్వేచ్ఛగా దాని నాడించి చెలగుదువట రమ్య రాజీవ పత్రాక్ష రామచంద్ర తక్కెడన్ కప్పలగూర్పదలచినట్లే అగును శృతుల సంవయ ఆత్మయందు సర్వవేత్త నిరంగుట సాధ్యమగునే ప్రాజ్ఞునకునైన భువిలోన రామచంద్ర శూన్యవాదమద్వైతము చూడనొకటే వానికంటెను వరము చార్వాకమతము మనుజహితకరమీ భక్తి మార్గమెన్న రాజమార్గము సుమ్ము శ్రీ రామచంద్ర దానశౌండుడహింసావ్రతాత్మకుండు దీనబంధుండు పరసుదతీ విముఖుడు సత్యవాక్కు చితాచార సంగ్రహుండు ప్రాణప్రియుడవును నీకు శ్రీరామచంద్ర సేవాస్తికస్రో అతడి శ్రోత్రియుడాస్తికుడార్యమౌని అతడి పుణ్యుండు పావనుడహిలవేత్త ఎవడు నీనామమిపుడు కీర్తించు భువిని ప్రజల రంజింపజేయుచు రామచంద్ర ఏ గృహస్థుండు తన సౌఖ్యమెంచకుండ క్లేశపడి అయిన లోకోపకృతినొనర్చు నాతడేయతి అఖిల విజ్ఞాతయనగు ప్రాణసకుడాతడే నీకు రామచంద్ర ఆకశంబున మనముననన్ని ఎడల విశ్వరూపుడవింద్రియ వేద్యుడవై నిండియుండగ నినుగననేరనయితి భ్రాంతి నేనుండియుంగూడ రామచంద్ర దశవిధ ప్రాణయుత జీవి దశముకుండు జ్ఞానమనుసీతగిలుబాడగాగడంక వాణి బ్రహ్మాస్త్రమును గెల్చి వనితగుంటి భ్రాంతియనునబ్ది లంఘించి రామచంద్ర కానకేగెడు సమయాన జానకీ వియోగమందున రావణ యుద్ధమందు వికృతి సుమంత నిధర్మ వీక్షణమున ఈ మహిమన్ ఈ మహిం గానవచ్చునే రామచంద్ర ఒకటితోనొకటి కలియుట యోలి విడుట పెరుగుచుండుటయను నట్టి విధులవన్నీ పంచభూతంబులకు నీదు ప్రాజ్ఞ వలన నేమమున కలుగుచున్నవో రామచంద్ర ఆకసమెలేనిచో నెటనగు వియోగయోగములు తక్కు భూతాలకో మహాత్మా సత్తసత్తున జన్మింపజాలువయ్య భ్రమయే నాస్తికవాదంబు రామచంద్ర చదలుబోని నీలోగల్గసాటి జగము కాంచి భ్రమచే వికారంబుగాంచుచుంటి భవదుదారనామ ప్రభావమున కాలరాతు మోహగ్రహమును రామచంద్ర ఘటమువో దదంతర్బహిర్గగనమునకు ఘటమువో దదంతర్బహిర్గణమునకు నాశనములేని ఎట్లా ఆత్మ నష్టమగునే తనువు నశయింప సర్వంబు తావకేన నామమని చెప్పు శాస్త్రంబు రామచంద్ర కనపడు నివృత్తి ఎందు ఆకాశము వలె కనపడు ప్రవృత్తి దశను జగంబురీతి ప్రకృతిచే బంధముక్తులబడయుదువట నీ మహత్వం వచింత్యంబు రామచంద్ర సత్యము అద్వైతమంచునే సమ్మతింతు వ్యాసముని పల్కు నిక్కమంచాసపడుదు కాని నా భక్తిని పాద కంజమందే భూమిజకుని ఎడలవోలే రామచంద్ర నీదు నామంబు బల్కుగా నాదు జిహ్మ నీదు కీర్తిని వినుగాక నాదు చెవులు నీదు పాదంబుజమ్ముల నాదు మనము నేమమున దల్చుగాక శ్రీరామచంద్ర ముందుగా ఎందుగల్గు నాదు భవరోగ బీజంబు నష్టపరచి త్వద్దయౌషధ పానంబు తగనొసంగి రమ్యముగ దేహముంజేయు రామచంద్ర దృశ్యమంతయు మృషయని తెలుసుకొనుచు వ్యోమమాత్రంబు నీ దివ్యధామమిరంగు అట్టి భక్తుడే మృత్యువు నంటకుండు ధీమహిత సాక్షి అతడే రామచంద్ర ఆకసమువోల నిర్వికారాత్మవయ్యు సకల జగమును సృజించి సంహరించి ఆడుచుందువు బంధ మోక్షాదికంబు ప్రాణులకు గల్గుని ఇచ్చ రామచంద్ర దర్పణాకార హృదయానదగవెలుంగు ఆత్మన జ్ఞాన సంవృతు నరయలేక నేను వేరని సంసారమునియందు భ్రాంతి చే ద్వైతమున్గొని రామచంద్ర కావ్యగుణమెన్న నీకృతి గనరాదు నీదు నామంబు దక్కగ నిఖిల శబ్దజాతమంతయు వ్యర్థమే జగతి నీదు నామమే కావ్యరత్నంబు రామచంద్ర ఘోర సంసార బంధనగారగతుడ కామరోషాది పాశావకలితమతిని క్రూరయమదండ తాడితాకులతనుండ ఏమి గ్రావు రామచంద్ర నిన్ను దర్శింపలేనైని నేనటంచు ఏడ్వ మొదలిడ స్వేచ్ఛగా ఈ జగంబు అశ్రుధారల మున్గదే ఎంబరంబు రావముల భిన్నమగుగాదే रामचन्द्र పూతపదము లేనిచో దానిపై నాకు లిప్సజనునే ఏల సంశయమీవన్ని ఎడల నుండి రక్షణము జేయు వ్రతముని రామచంద్ర ఫుల్ల రాజీవ పత్రాక్షు ముగ్ధరూపు భక్తరక్షయే జానకీ ప్రణనాయకు జగదధీషు శ్యామలాకారు నినుగొల్తు రామచంద్ర గగన కుసుమము మృషయీ జగము జడము నామమాత్రము తద్భిన్నమేమి కలదు చేతనము దక్క నాకేల చింత ఇంత భ్రాంతి తొలగించి రక్షింపు రామచంద్ర తప్పు క్షమింపు మని పల్కి దశముకుండు వచ్చి వేడిన గాచెదవాణి నిపుడ అటంచు పలుకుచు సభలోన ఆర్యులెన్న ప్రతినశేసితి రఘువీర ರಾಮಚಂದ್ರ ಪ್ರಮದಪತಿಯನು ನೀದು ಮಂತ್ರ ప్రభావమిరుంగటితరుల సంగతి ఎన్ననేల తరణి వివౌదు సంస్కృతి ధ్వంతమునకు కామితములిడిననుగావు రామచంద్ర అగ్రమున పృష్ఠభాగాన అన్ని దిశల బయల లోపలనున్నట్టి పరమ పురుష నన్ను కాపాడు నీ పద నళిన భక్తు భూమిజ ప్రాణమిత్ర శ్రీరామచంద్ర పూత చరిత నెరింగియు సీత విడచి త్రోసియపవాదు ప్రజల సంతోషపరచి వీడి సుఖములగా చితి రాజు నీ ఎవడయ్య రామచంద్ర తెమ్ము లక్ష్మణ ధనువు నీ తృప్త సింధు వింకునట్టుల నిపుడయనుచు ఈశ్వరత్వము చూపితి వెల్లరకును రాజసము లేకయుండియు రామచంద్ర దేని నుండేది జనయించు దానిలోన అద్ది కలియగదా స్వప్నమట్లు మదిని కల్ల ఈ భ్రాంతి జన్య జగంబదెల్ల నామమయమీవ సత్యంబు రామచంద్ర सीकरमुनेनु नीवौ दु सिन्धुपरय किरणमौ दु नुनेनु भास्करुण्डवीवु रेणुननु नेनु नीवु न द्रीशपतिवे नीवु न स्वरुडनेनु सत्यरूपडवीव मृषात्मनेनु లక్షణములిరువురకునివి రామచంద్ర సర్వరసముల నినుగొల్చి సకల జనము ఆడుచును పాడుచును తుదగాత్మగలియు ఐహికం వెల్ల నీ భక్తి నంది వెలుగు స్వామి నీకంటే వేరేది రామచంద్ర నాకు విభ్రాంతి కలిగించు నాట్యమేళ సృష్టి సంహారములలోని కష్టమేళ ఏల వృత నెడిపింతు నిపాలబడితి రావి రక్షింపని భక్తు రామచంద్ర నీదు సందర్శనం విడి నెమ్మితోడ నాదు అజ్ఞానమును బాపుమో దయాత్మా కష్టముల జీవయాత్రను గడపు నన్ను ఓ మగరుణింపు వేగమ రామచంద్ర నీ పదంబుజ భక్తియే నిక్కమున్న ఏల నశయింపది భ్రాంతి ఇనకులేశ శక్తి చాలదు కట్టంగ జపల మనసు శ్రీ శ్రీరామచంద్ర నిర్మలుడవు ఒక్కడవు నీవు నిర్గుణుడవు నింగి నీలిమవలి నుండు నిఖిల జగము అణువు కలియునే భిన్నమై ఎట్లు జగము ఏమి కథమున జనించు రామచంద్ర ఆశ్రితాశ్రయములకేడ నైక్యం మున్నే భిన్న వస్తువులేకమై చన్య జగతి కాన విశ్వంబు స్వప్నంబు దోచు నీ మహారూపమందున రామచంద్ర సాక్షిభూతుండ ఆకాశ సన్నిభుండ అయిన నీయందుగాంచు విద్యా ప్రపంచము మాయ విద్యోపహతుండ నీయందు భక్తుండ మహిత మహితరూపునిను నాగాంచు రామచంద్ర గాంచు रामचन्द्र नादु वेगं दिव्यदर्शनमुनिं मुनी करम्मु कोमलाब्ज समानम्मु रामचन्द्र क्रूररक्षस्त तमो भास्करुण्डवीव कम्रसीतामनोब्जतस्करुडवीवु भक्तवृन्दावनोद्यतप्रभुण्डवीवु दण्डमो रामचन्द्र अन्तरिं पनविद्य आचन्तनुन्न ज्ञानमुदयिं दिव्य రవిసుతానన దండమో రామచంద్ర అంతరింపన విద్య ఆ చెంతనున్న జ్ఞానముదయించు దివ్య తేజంబుతోడ యుక్తియుక్తము భాష్యమందున్న సూక్తి తామసము ఓలె మృషమాయ రామచంద్ర పలికె శాండిల్యమౌనిత్వద్భక్తి కవిత సూత్రజాతమ్ములోక విశుద్ధి కొరకు అదియ లోకోత్తరంబని ఆత్మనింతు నీ మహిత పాదముల గొల్తు రామచంద్ర విశ్వమన్నది నీకన్న వేరు కాదు తెలిసే తత్వంబు రామ నీ దివ్య కరుణ భ్రాంతి మోహ విపర్యములు భ్రష్టమయ్యను నాకిప్పుడు రామచంద్ర తల్లిదండ్రుల నుండి వదిట్లు జాతమో ఎట్లే నీ నుండి జ్ఞానరాశిగల్గే తత్వోపదేష్ట కంటె గలడే శ్రీమనోజ్ఞ గురుత్తమ శ్రీ మనోజ్ఞ గురుత్తమ రామచంద్ర చీకటిన్ వేరుగా రవి చేసినట్లు భావమున్ తార్కికుడభావమున్ గూడదలచవేరు పండితం మన్యుడన్నాదుపాడు గర్వమేమి వికృతిని జేయదు రామచంద్ర అంధులు గజంబు నరసిన ఎట్లు బుధులు పల్కి రాత్మీయమాన ప్రపంచముగుని ఆత్మవేద్యంబు వాంగ్మన సాతిగంబు రమ్యతత్వంబునీది శ్రీరామచంద్ర సందాయి అఖిల సాక్షి సర్వభూతాత్మ సంసార సాగరం దాటునట్టులజేయుము దయనుజూపి ప్రబల పాపావనోదన రామచంద్ర रामचन्द्र प्रभु प्रभु रामचन्द्र रक्ष मां रक्ष मां प्रभु रामचन्द्र रक्ष रक्षमां प्रभु रामचन्द्र ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర రామచంద్ర ప్రభు ప్రభు రామచంద్ర రక్ష మాం రక్ష మాం ప్రభు రామచంద్ర శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసకృత రామచంద్ర శతకం సంపూర్ణం ఓం తత్సత్ శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసకృత రామచంద్ర శతకాన్ని వినిపించింది తెనాలి వాస్తవ్యుడు బ్రహ్మశ్రీ గోలి వెంకట సుబ్బావధారి గారి కుమారుడు డాక్టర్ గోలి ఆంజనేయులు మంగళం మహత్ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ सार्वभौमाय मङ्गलम् ॐ शान्तिः शान्तिः शान्तिः